ఇంగ్లీషు భాష ఎంతో తమాషా సాల్ట్ ఉప్పు పాల్టంటే తప్పు ఇంగ్లీషు భాష ఎంతో తమాషా క్రో అంటే కాకి కాకంటే పుంజు ఇంగ్లీషు భాష ఎంతో తమాషా షో అంటే చూపు షూ అంటే చెప్పు ఇంగ్లీషు భాష ఎంతో తమాషా నాటంటే కాదు కాని వాటంటే ఏమి ఇంగ్లీషు భాష ఎంతో తమాషా గుడ్డంటే గుడ్డ కాదు బిడ్డంటే బిడ్డ కాదు ఇంగ్లీషు భాష ఎంతో తమాషా